సంధ్యలక్ష్మి వచ్చు ఉయ్యాలో చంద్రబింబం పలుకు ఉయ్యాలో సంధ్యలక్ష్మి వచ్చు ఉయ్యాలో చంద్రబింబం పలుకు ఉయ్యాలో ఆమాలు మీదనే ఉయ్యాలో అమర చిలుకలు పలుకు ఉయ్యాలో ఆమాలు మీదనే ఉయ్యాలో అమర చిలుకలు పలుకు ఉయ్యాలో అమర చిలుకల కింద ఉయ్యాలో కుందనల కుయ్యాలో చేకొనిరో కళ్ళు ఉయ్యాలో ఉస్మాయి కుందనల కుయ్యాలో చేకొనిరో కళ్ళు ఉయ్యాలో చేకొనిరో కళ్ళ కుయ్యాలో చేడలిద్దరమ్మ ఉయ్యాలో చేకొనిరో కళ్ళ కుయ్యాలో చెడలిద్దరమ్మ ఉయ్యాలో ఆడుచు పాడుచు ఉయ్యాలో దంచుచుండేవారు ఉయ్యాలో పాలిచ్చి ఉయ్యాలో పక్క పాపడ తీసే ఉయ్యాలో పడుకొని పాలిచ్చి ఉయ్యాలో పక్క పాపడ తీసే ఉయ్యాలో కూసొని పాలిచ్చి ఉయ్యాలో కురులు చక్కగా దిద్దే ఉయ్యాలో కూసొని పాలిచ్చి ఉయ్యాలో కురులు చక్కగా దిద్దే ఉయ్యాలో ఆడుకోర పాపయ్య ఉయ్యాలో పక్క వాడలకెళ్ళి ఉయ్యాలో ఆడుకోర పాపయ్య ఉయ్యాలో పక్క వాడలకెళ్ళి ఉయ్యాలో పక్క వాడల ఉండే ఉయ్యాలో పండ్లామె వచ్చింది ఉయ్యాలో పండ్లమ్మ వచ్చినై ఉయ్యాలో అమ్మరో ఓయమ్మ ఉయ్యాలో పండ్లమ్మ వచ్చినై ఉయ్యాలో పందిట్ల ఉన్నయి ఉయ్యాలో పౌడాల రాసులు ఉయ్యాలో పందిట్ల ఉన్నయి ఉయ్యాలో పౌడాల రాసులు ఉయ్యాలో పట్కపో పాపయ్య ఉయ్యాలో పట్టి పది దోసిల్లు ఉయ్యాలో పట్కపో పాపయ్య ఉయ్యాలో పట్టి పది దోసిల్లు ఉయ్యాలో తీసుకపో పండ్లమ్మ ఉయ్యాలో పౌడాలు నేదెస్తి ఉయ్యాలో తీసుకపో పండ్లమ్మ ఉయ్యాలో పౌడాలు మా ఇంట్లో ఉయ్యాలో పత్తి జొన్నల పోలు ఉయ్యాలో పౌడాలు మా ఇంట్లో ఉయ్యాలో పత్తి జొన్నల పోలు ఉయ్యాలో అమ్మరో ఓయమ్మ ఉయ్యాలో వలదట పండ్లామే ఉయ్యాలో అమ్మ ఉయ్యాలో ముడితో ఉయ్యాలో తీసుకోపో పాపయ్య ఉయ్యాలో తీసుకో పండ్లమ్మ ఉయ్యాలో ముత్యాలు నేదెస్తి ఉయ్యాలో తీసుకో పండ్లమ్మ ఉయ్యాలో ముత్యాలు నేదెస్తి ఉయ్యాలో ముత్యాలు మా ఇంట్లో ఉయ్యాలో మొక్కజొన్నల పోలు ఉయ్యాలో ముత్యాలు మా ఇంట్లో ఉయ్యాలో మొక్కజొన్నల పోలు ఉయ్యాలో అమ్మరో ఓయమ్మ ఉయ్యాలో వలదట పండ్లమే ఉయ్యాలో అమ్మరో మూలకు ఉన్నయి ఉయ్యాలో ముక్కిపోయిన వడ్లు ఉయ్యాలో మూలకు ఉన్నయి ఉయ్యాలో ముక్కిపోయిన వడ్లు ఉయ్యాలో ముంచిముడు దోసిల్లు ఉయ్యాలో తీసుకపో పాపయ్య ఉయ్యాలో ముంచిముడు దోసిల్లు ఉయ్యాలో తీసుకపో పాపయ్య ఉయ్యాలో ముడుసుకొని పండ్లామె ఉయ్యాలో మూడు కొంగులు జాపే ఉయ్యాలో ముడుసుకొని పండ్లామె ఉయ్యాలో మూడు కొంగులు జాపే ఉయ్యాలో నవ్వుతూ పండ్లామే ఉయ్యాలో నాలుగు కొంగులు జాపే ఉయ్యాలో నవ్వుతూ పండ్లామే ఉయ్యాలో నాలుగు కొంగులు జాపే ఉయ్యాలో పండ్లామే చీరనే ఉయ్యాలో పట్టు చీరయ్యింది ఉయ్యాలో పండ్లామే చీరయే ఉయ్యాలో పట్టు చీరయ్యింది ఉయ్యాలో పండ్లామే రైకనే ఉయ్యాలో పట్టు రైకయ్యింది ఉయ్యాలో పండ్లామే రైకనే ఉయ్యాలో పట్టు రైకయ్యింది ఉయ్యాలో పండ్లామే పట్టు రైకయింది ఉయ్యాలో పండ్ల మెరైకనే ఉయ్యాలో పట్టు రైకయింది ఉయ్యాలో పండ్ల మెరైకనే ఉయ్యాలో పట్టు రైకయింది ఉయ్యాలో పండ్ల మెరైకనే ఉయ్యాలో పట్టు రైకయింది ఉయ్యాలో